ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ సినిమా విడుదలకి ముందే టీజర్లు ట్రైలర్ల రికార్డ్స్ అంటూ యూట్యూబ్ రికార్డ్స్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఈ వ్యూస్ లైక్స్తో హీరో క్రేజ్ ఎంత అనేది అందరికీ తెలుస్తోంది అయితే ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు యూట్యూబ్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి నూట యాభైవ cinema power star Pawan Kalyan Katamarayudu Allu Arjun Duvvada Jagannadham టీజర్లు తో వ్యూస్తో యూట్యూబ్ని షేక్ చేశాయి అయితే ఇవన్నీ ఇలా ఉంటే ప్రస్తుతం అందరి దృష్టి మరో నాలుగు రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న బాహుబలి ట్రైలర్పై పడింది ఈ బాహుబలి ట్రైలర్ కోసం అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అలాగే బాహుబలి ట్రైలర్ వచ్చిన రెండు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా ట్రైలర్ కూడా విడుదల కాబోతోంది ఇక ఈ రెండు సినిమాల ట్రైలర్లతో రికార్డుల మూత మోగడం ఖాయంగా కనిపిస్తోంది బాహుబలి పార్ట్ టూ ట్రైలర్ పదహారును రిలీజ్ చేయనున్నారు ట్రైలర్తో తెలుగు సినిమా యూట్యూబ్ రికార్డ్సే కాకుండా ఇండియా వైడ్గా ఉన్న మొత్తం రికార్డులన్నీ బాహుబలి బ్రేక్ చేయబోతోందంటూ సినిమా అభిమానుల అంచనా అలాగే కాటమరాయుడు ట్రైలర్ మార్చ్ పద్దెనిమిదిన జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే టీజర్తోనే టెన్ మిలియన్ వ్యూస్ని సాధించి రికార్డ్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ ట్రైలర్తో కూడా అంతకు మించి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నారని సమాచారం మరి ఈ రెండు సినిమా ట్రైలర్లు రెండు రోజుల గ్యాప్తోనే అభిమానుల్ని ఎలా ఆకట్టుకోబోతున్నాయి ఎన్ని యూట్యూబ్ రికార్డ్స్ని క్రియేట్ చేయబోతున్నాయి అనేది తెలియాలి అంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి